ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం శూన్యంబటన్సు ఎరిగించబడెన్ ఎరుగుమిదే ఆకసం విట్లెరిగితే ఎరుకాకసములు ఏకమౌగదరా కసము బయలు ఏకమెట్లౌరా పరిపూర్ణమిదిగో కన్పడు శూన్యమన రాదు ఇది ఎరిగుండు మెదిలిస్తే ఇక నాచై చూచేవు ఏకమౌ గదరా ఆకసము బయలేకమెట్లౌరా ఎరుక బయలందు లేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడెను ఎరుగుమిదే ఆకాశంబు ఇట్లెరిగితే ఎరుక ఆకాశములు ఏకమవు గదరా ఆకాశము బయలు ఏకమెట్లవురా పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమనరాదు ఎరిగుండు మెదిలిస్తే ఇక ఇక నాచే చూచేవు ఏకమవు కదరా ఆకాశము బయలేకమెట్లవురా ఇది పదవి